على أن تشرك بي ما ليس لك به علم فلا تطعهما وصاحبهما في الدنيا معروفا واتبع سبيل من أناب إليّ ثم إلي مرجعكم فأنبئكم بما كنتم تعملون లుకుమాన్ తన కుమారునికి హితబోధ చేసిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో అప్పుడు అతను ఇలా అన్నాడు కుమారా దేవునికి భాగస్వాములుగా ఎవరినీ చేర్చకు నిజం ఏమిటంటే ఇతరులను దేవునికి భాగస్వాములుగా చేర్చటం పరమ దుర్మార్గం మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతనికి నిర్దేశించాం అతని తల్లి బలహీనతపై బలహీనతను సహించి అతనిని తన కడుపున మోసింది అతను పాలు విడిచి పెట్టడానికి రెండు సంవత్సరాలు పట్టింది ఇందుకే మేము అతనికి ఇలా బోధించాము నాకు కృతజ్ఞుడవై ఉండు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపు నా వైపునకే నీవు మరలి రావలసి ఉన్నది ఒకవేళ నీవు ఎరుగని వారినెవరినైనా నాకు భాగస్వామిగా చేర్చు అని వారు నిన్ను బలవంతం చేస్తే వారి మాటను ఏమాత్రము వినకు ప్రపంచంలో వారి పట్ల సద్భావంతో మెలుగుతూ ఉండు కాని నా వైపునకు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 మానవులలో కొందరు అల్లాను గురించి వారులాడుతున్నారు వారి వద్ద ఏ జ్ఞానము ఏ మార్గదర్శకత్వము వెలుగును చూపే ఏ గ్రంథము లేకుండానే అల్లాహ్ అవతరింపజేసిన దాన్ని అనుసరించండి అని వారితో అన్నప్పుడు వారు మా పూర్వీకులు దేనిపై నడుస్తూ ఉండగా మేము చూశాము దానినే మేము అనుసరిస్తాము అని అంటారు శైతాను వారిని జ్వలించే అగ్ని వైపునకే ఆహ్వానిస్తూ ఉండినప్పటికీ వీరు వారినే అనుసరిస్తారా ومن يسلم وجهه إلى الله وهو محسن فقد استمسك بالعروة الوثقى وإلى الله عاقبة الأمور ومن كفر فلا يحزنك كفره إلينا مرجعهم فننبئهم بما عملوا إن الصدور نمتعهم قليلا ثم نضطرهم إلى عذاب غليظ ఏ వ్యక్తి అయితే తనను తాను అల్లాకు సమర్పించుకుంటాడో ఆచరణ రీత్యా సద్వర్తనుడో అతను నిజానికి నమ్మదగిన ఒక ఆధారాన్ని పట్టుకున్నాడు సకల వ్యవహారాలకు సంబంధించిన చివరి తీర్పు అల్లా చేతులలోనే ఉన్నది ఇక ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే అతని అవిశ్వాసం నిన్ను దుఃఖానికి గురి చేయకూడదు వారు మరలి రావలసినది మా వైపునకే కదా అప్పుడు మేము వారికి తెలుపుతాము వారు ఏమేమి చేసి వచ్చారో నిశ్చయంగా అల్లాహ్ హృదయాలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఎరుగును మేము వారికి కొంతకాలం ప్రపంచంలో సుఖాలను అనుభవించే అవకాశాన్ని ఇస్తున్నాము తరువాత వారిని అశక్తులుగా చేసి ఒక కఠోర యాతన వైపునకు లాగుకొని పోతాము ولئن سألتهم من خلق السماوات والأرض ليقولن قل الحمد لله بل أكثرهم لا يعلمون لله ما في السماوات والأرض إن الله هو الغني الحميد ولو أن ما في الأرض من سبعة أبحر ما نفدت كلمات الله إن الله عزيز حكيم ما خلقكم ولا بعثكم إلا كنفس واحدة إن الله سميع بصير ఒకవేళ వారిని నీవు భూమిని ఆకాశాలను ఎవడు సృష్టించాడు అని అడిగితే వారు అల్లాహ్ అని తప్పకుండా అంటారు ఇలా అను అల్హందులిల్లాహ్ అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు కాని వారిలో చాలామంది ఎరుగరు ఆకాశాలలోనూ భూమిపైన ఉన్నదంతా అల్లానే నిస్సందేహంగా అల్లాహ్ అక్కడ లేనివాడు తనకు తానే స్తోత్రాలకు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 తెలుసు అని నీవు ఎరుగవా ఇదంతా ఎందుచేతనంటే అల్లాయే సత్యం కాబట్టి ఆయనను కాదని వారు పిలిచేవన్నీ అసత్యాలు కాబట్టి ఇంకా ఈ కారణం చేత కూడా అల్లాయే మహనీయుడు మహోన్నతుడూ కాబట్టి ألم تر أن الفلك تجري في البحر بنعمة الله ليريكم من آياته إن في ذلك لآيات لكل صبار شكور وإذا وشيهم موج كالظلل دعوا فلما نجاهم إلى البر فمنهم مقتصد وما يجحد بآياتنا إلا كل ختار كفور అల్లాహ్ తన అనుగ్రహంతో నావను సముద్రములో పయనింపజేయటాన్ని నీవు గమనించటం లేదా నీకు తన సూచనలు కొన్నింటిని చూపాలని వాస్తవంగానే ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి సహనం కృతజ్ఞతాభావం కల ప్రతి వ్యక్తి కొరకు సముద్రంలో వారి మీదకు ఒక కెరటం కప్పుల మాదిరిగా క్రమ్ముకొని వచ్చినప్పుడు వారు అల్లాకు మొరపెట్టుకుంటారు తమ ధర్మాన్ని పూర్తిగా ఆయనకే ప్రత్యేకం చేసుకుని తరువాత ఆయన వారిని రక్షించి నేల మీదకు చేరవేసినప్పుడు వారిలో కొందరు మితముగా వ్యవహరిస్తారు మా సూచనలను ద్రోహి కృతజ్ఞుడు అయిన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 మాత్రమే ఉన్నది ఆయనే వర్షాన్ని కురిపిస్తాడు తల్లుల గర్భాలలో పెరుగుతున్నదేమిటో ఆయనే ఎరుగును తాను రేపటి రోజున ఏమి సంపాదించనున్నదో ఏ ప్రాణి ఎరుగదు ఏ భూభాగంపై తనకు మృత్యువు రానున్నదో ఏ వ్యక్తి ఎరుగడు అల్లాయే అంతా తెలిసినవాడు అన్నీ ఎరిగినవాడును